విష్ణువన చాలా పవిత్రమైన కీర్తి గలవాడు ఎది ఉత్తమ శ్లోక భవాన్ మమేరితం వచోహ్యరీకం సురవన్యమన్యతే ఏమయ్యా నేను నీకు ఇచ్చిన మాట అసత్యం అనుకుంటున్నావా ఏమి నో నో వే ఎందుకంటే కరోం నిరుతం తన్న భవే ప్రలంభనం నేను ఇచ్చిన మాట అది మోసపు మాట కాదు దాన్ని నేను నిజం చేసి చూపిస్తాను నీకు ఎలాగంటే పదం తృతీయం కురు శీర్షిణిమే నిజం నీ పదము నీ మూడవ అడుగుని ఇదిగో నా శిరస్సు పెట్టి నువ్వు కొలుచుకో అండ్ గివింగ్ మై హెడ్ అంటే హెడ్ అంటే అహంకారాన్ని సమర్పిస్తున్నాడు శ్రీవామనో వాచ బ్రహ్మణ్యమను గృహామి తద్విత్తం విధునోమ్యహం జన్మదత్పురుషస్తబ్ధ లోకం మాం చావమన్యతే మానవుడు ఏం చేస్తాడంటే అహంకారాన్ని పొందుతాడు ఈ అహంకారం రెండు రకాలు రెండు చాలా రకాలుగా ఉన్నది లౌకికమైన అహంకారము తర్వాత రిలీజియస్ అహంకారం ధార్మికమైన అహంకారం లౌకికమైన అహంకారం అంటే చాలా ధనాన్ని సంపాదించి నేను ధనిని అనే అహంకారం అధికారాన్ని సంపాదించి నేను అధికారం గలవాడిని నేను మనగాడిని అదో అధికారం అదొక అహంకారం ఇది అదో రకం ఇంకా ధార్మికమైన అహంకారం ఇది రిలీజియస్ మెటీరియలిజం ఏదో అనుసరించింది సో దీంట్లో ఎలాగంటే నేను పుణ్యాత్ముడను అని నేను గొప్ప యజ్ఞం చేశాను నీ మా మీరు ఎప్పుడైనా నీ జీవితంలో అలా చేశావా అని అన్నాం వాడినే పట్టుకుని లేకపోతే వాడిని అనుకోవడం మీకు బాగుండదు అనుకుంటే అది కొంచెం ఎటికెట్కి భంగం అవుతుంది అనుకుంటే పక్కవాడితో చెప్పడం చూడు మేము ఎంత పుణ్యాలు చేస్తున్నామో మా పక్కనే ఉన్నాడు ఏం లాభం ఎప్పుడు రామానేనా అన్నాం సో ఓ మహాత్ముడును ఆయన శిష్యుడు లేచి తెల్లవారు నాలుగు గంటలకి తపస్సు చేసుకుంటున్నారు జపం చేసుకుంటున్నారు వాళ్ళు అలవాటు పెట్టారు ఆ శిష్యులు వచ్చి చూశారండి గురువుగారు మనమేమో తెల్లవారుజాము నాలుగు గంటలు లేచి స్నానం చేసి జపం చేసుకుంటామా చూడండి వీళ్ళు మొహం ఇచ్చే వీళ్ళందరూ పడుతుంది ఎలా నిద్రపోతున్నారో పాపాత్ములు అని అంటారు అంటే గురువు గారు అంటారు ఎరా నువ్వు అందుకోసం నిద్ర లేచావా నేను నిందించడం కోసం నిద్ర లేచావా నువ్వు అదే ప్రయోజనం అయితే వాళ్ళకంటే ఎక్కువ పాపం నువ్వు చేస్తున్నావు నువ్వు వెళ్ళి పడుకో నువ్వు నా పక్కన ఉండకండి కాబట్టి ఇది ధార్మిక అహంకారం ఇది లోకంలో చాలా తరచుగా కనపడుతుంది దీన్ని కొంచెం స్వామీజీ ఏమైనా డిస్క్రైబ్ చేశారంటే నేను రాసి పెట్టుకున్నాను ఇడియం మళ్ళీ కావాలంటే దొరకదు బంగారం అంటే ఇడియం ఆయన ఏమన్నారంటే రెలిజియస్ స్నాబిష్నెస్ అని you appreciate religious snob snobbery snobbishness ఇది రెలిజియస్ స్నాబిష్నెస్ అని దీన్ని మామూలుగా ఇంకో కొంతమంది ఎలా వ్యాఖ్యానించారంటే హోలియర్ దాన్ లో నేను నీకంట దీన్ని శంకరులు మాట్లాడారు పదిహేడో అధ్యాయం భాష్యంలో ఆఖ్యోభిగణవాదస్మి అనే శ్లోకం దగ్గర ఇంత భాష్యంలో ఏం రాశారంటే వయం సప్తపురుష శ్రోత్రియా మేము ఏడు వంశముల శ్రోత్రియులు అండి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి దగ్గర పెట్టుకుని మాట్లాడండి మరీ అంత దగ్గరికి వచ్చేదాన్ని కొంచెం దూరంగా లేకపోండి ఎందుకంటే మేము శ్రోత్రియులం ఈనాటి నిన్నటి మొన్నటి శ్రోత్రియులం కాదు ఏడు వంశముల శ్రోత్రియులం వయం సప్తపురుష శ్రోత్రియ అని అంటాడు వాడు ధార్మిక మతం ఇష్టం కొంత ధర్మం చేసి ఉంటాడు ఏం సందేహం లేదు కొంచెం ఇంకోతో ఏదో గట్టిగా పెట్టుకుని వేషం ఏదో కొంత దాన ధర్మాలు చేసి ఉంటాడు ఏం సందేహం లేదు కానీ దానివల్ల అహంకారం పెరుగుతుంది చాలా మందిలో ఈ దోషం కనపడుతుంది మీకు నేను దృష్టాంతం చెప్తా సపోజ్ ఒక అంటే స్పెసిఫిక్ దృష్టాంతం చెప్తున్నాను ఎవరిని నిందించడం నా తాత్పర్యం కాదు దృష్టాంతం చెప్పాలి కదండి దృష్టాంతం చెప్పకపోతే వస్తు ప్రతిపాదన ఎలా అందుకోసం చెప్తున్నా చెప్పడం ఇష్టం లేకపోయినా చెప్తూ ఉంటాను చూడండి ఇప్పుడు ఒక ఆయన వేదం క్రమం వరకు చదువుకున్నాడు ఇంకొక ఆయన ఘన వరకు చదువుకున్నాడు రెండు రెండు కేటగిరీలు ఇప్పుడు ఏమైందంటే క్రమం ముందు ఘన చదువుకున్న వారికి సత్కారం చేసి తర్వాత క్రమం చదువుకున్న వారికి సత్కారం చేయాలి అదో రూలు అలాగా పద్ధతే కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కొంచెం తేడా చూపించాల్సిన న్యాయం ఉంది అది ఆర్గనైజర్స్ ఆ పనిచేయాలి వీళ్ళు కూడా గోళ్ళంత మంది జనపాఠీలు గోళ్ళంత మంది క్రమపాఠీలతో వ్యవహరించడంలో వీళ్ళకుండే ఇబ్బందులు ఆత్మీయదర్శకుంటాయి వీళ్ళు ఏం చేశారంటే పొరపాటుని ముందు క్రమపాఠికి సత్కారం చేశారు చేసి నాలుగు కంపెనీ వెంటనే అరే అయింది ఇప్పుడు మళ్ళీ ఆ చేతిలో లాగేసుకోలేదు కదా సో అది అలా అయితే పక్క వాడు అంటూనే ఉన్నాడు నువ్వు కంగారు పడ్డావు అంటూ ఉన్నాడు ఈ లోపల ఘనపాటి పెద్దది చదివారు చదివితే ఆయన లేచి నథింగ్ నీ సత్కారం నాకు అక్కర్లేదు అని పెట్టారు నేను ఒక ఇమాజినరీ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను ఎందుకని ఎందుకు వెళ్ళిపోవాలి అంటే నాకంటే ముందు క్రమం చదువుకున్న వాడికి సత్కారం అనిపించింది వాడికంటే నేను గొప్పవాడు కదా ఇప్పుడు క్రమం చదువుకోవడం ఉన్నా ఘన చదువుకోవడం ఉన్నా రెండు ధర్మానికి సంబంధించింది వేదాధ్యయనానికి సంబంధించింది సో ఆ వేదాధ్యయనం వల్ల అహంకారం నిర్మాణమైనది అని మనకి స్పష్టమైంది సరే వారు పెద్దలు వారు అహంకారం విషయం వారు చూసుకుంటారు that is not the issue దాని మనకి మనకి ఉన్న పాఠం ఎంతవరకు సో ధర్మం చేసి దానివల్ల అహంకారం నిర్మాణం చేసుకోవటం అన్నది ఇది సమాజంలో బాగా దూరంగా ఉంటుంది దీనిని ఖండించాల్సిన అవసరం ఉన్నది శాస్త్రంలో ఎందుకంటే శాస్త్రం కనుక దాన్ని ఖండించకపోతే ఆ దోషం అలా మిగిలిపోతుంది వాడు దాని వలన పతితుడు కూడా అయ్యే ప్రమాదం ఉన్నది చాలా దోషం అహంకారం ఉన్నది కాబట్టి ధర్మం విషయంలో కూడా అహంకారాన్ని ఖండించటం కోసం వామనుడు తన మూడవ పాదం కోసం మూడవ పాదపు స్థానం కోసం పట్టుబడుతున్నాడు ఈ మూడవదని అంటే నేను యజ్ఞాలు చేశాను యాగాలు చేశాను అశ్వమేధాలు చేశాను మా వంశం ఇంతటికి నేను ప్రహ్లాదం మనవాణ్ణి నేను ఇహలోకాన్ని జయించాను పరలోకాన్ని జయించాను అనేటువంటి అహంకారము ధార్మికమైన అహంకారము తొలగించి బలిని ఉద్ధరించుట కొరకై ఆయన మూడవ పాదాన్ని అడుగుతున్నాడు వాస్తవంలో వామనుడు అవతరించి అదితికి ఎక్కువ ఉపకారం చేశాడా ఇంద్రుడికి ఎక్కువ ఉపకారం చేశాడా బలికి ఎక్కువ ఉపకారం చేశాడా అంటే మీరు నమ్మండి ఆ శాస్త్రం చూస్తే మీకే తెలుస్తుంది బలికే ఆయన ఎక్కువ ఉపకారం చేశాడు బలిని ఉద్ధరించడం కోసమే ఆయన అవతరించాడు బలికి అపకారం చేయడం కోసం ఆయన ఏమీ అవతరించలేదు ఇంద్రుడికి పోయిన రాజ్యాన్ని ఇచ్చాడు వాడు ఆ ఇంద్రవదలతో కుస్తీ పడుతూ ఉంటాడు ఇంద్రుని తల్లికి నేను నీ తల్లి కడుపు నీ కడుపుని నేను కొడుకుగా పుడతాను అని ఎప్పుడూ ఇచ్చినటువంటి వరదానాన్ని దాన్ని సఫలం చేసి కొడుకుగా పుట్టి ఆవిడ కోరికని నా కొడుకులు పైకి రావాలని ఏ అనుకుంటుంది తప్పేం లేదు ఆ కోరికని తీర్చాడు బలికి మోక్షాన్ని ఇచ్చాడు మోక్షాన్ని ఇవ్వడమే కాదు ఇంకా ఏమిస్తాడో కూడా మీరు పుట్టుడు సో శ్రీ వామవాచ సో వామనుడు అంటున్నాడు నేను ఎవరిని అనుగ్రహిస్తానో వారి సంపదని నేను అపహరిస్తాను తద్విత్తం విధునోమ్యహం అని ఒక రకంగా ఒకప్పుడు లాస్ నష్టం వల్ల మనం నేర్చుకునే గుణపాఠం లాభం వల్ల నేర్చుకోలేము సో ఒకప్పుడు మీరు బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు లాభాలే సంపాదించారు అప్పుడప్పుడు నష్టాలు వస్తూ ఉంటారు ఆ నష్టం వచ్చినప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పడ్డా దాని నుంచి గుణపాఠం నేర్చుకుని భవిష్యత్తులో వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు సో కేవలం బిజినెస్ లో ముందుకు వెళ్ళడం ఒక్కటే కాదు లైఫ్ అంటే బిజినెస్ ఒకటే కాదు there are other areas in life కాబట్టి నష్టం వచ్చిన సందర్భంలో బిజినెస్ లోకి సంబంధించిన గుణపాఠంతో పాటుగా జీవితానికి సంబంధించినటువంటి పాఠాన్ని కూడా వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి అడ్వర్సిటీ వాటిని adversity can teach prosperity can never teach కాబట్టి శ్రీ పరమేశ్వరుడు మన వైద్య అడ్వర్సిటీ పంపిస్తే మనం దాంట్లో ఉండే గుణాన్ని మనం స్వీకరించాలి failures are stepping stones for future growth failure లేదనుకోండి వారు ఎన్నడూ గ్రో కాలేదు సో ఆ విధంగా కూడా మనం దాన్ని గమనించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నా భక్తుడికి నేను సంపదని హరిస్తాను ఎందుకంటే యన్మద పురుష స్తబ్ధ లోకం మాం చాపమన్యతే ఆ సంపద ఆ ఆధ్యాత్మిక సంపద లౌకిక సంపద దానికి రెండు ఉన్నాయి that is the beauty of it ఈ ఈ రెండు రకముల సంపద కలిగి ఉన్న పురుషుడు స్తబ్ధ అహంకారాన్ని పొంది ముందు ఇతరుడిని అవమానిస్తాడు లోకం అవమన్యత ఆ తర్వాత ఈశ్వరుణ్ణి అవమానిస్తాడు కాబట్టి ఆ స్థితికి వాడు చేరి పతితుడు కాకముందే వాడికి నేను ఒక గుణపాఠాన్ని నేర్చుతూ ఉంటాను అని ఆయన అర్థంగా అంటాడు జన్మ కర్మ వయో రూప విద్యైశ్వర్య ధనాభి యస్య నభవేత్ స్తంభ తత్రాయం మదనుగ్రహ ఒకడు ఒక గొప్ప వంశంలో పుట్టాడు అయినా కూడా వినయంగానే ఉన్నాడు నేను గొప్ప వంశం వాణ్ణి అని అహంకారంగా చెప్పుకోవట్లేదు అలా వాడు స్తంభ నభవేత్ అంటే వాడు ఎందు అహంకారం లేకపోతే అది కేవలము నా అనుగ్రహం మాత్రమే కర్మ ఒకడు గొప్ప ధర్మాన్ని ఆచరించి గొప్ప గొప్ప కర్మలను ఆచరించి కూడా వినయంగా ఉన్నాడంటే అది నా అనుగ్రహం రూపము గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉండి అహంకారం లేకుండా ఉండడము విద్యావంతుడై ఉండి వినయవంతుడై ఉండడము ఐశ్వర్యము ధనము కలిగి ఉండి ఐశ్వర్యం అంటే అధికారం పవర్ ధనము ఐశ్వర్యం అంటే ధనం అనుకోదు ఈశ్వర భావము సో ఆ రెండు కలిగి ఉండి ఆ తాను వినయాన్ని కలిగి ఉండడము అది ఎక్కడ ఉంటుందో అది నా యొక్క అనుగ్రహము ఆ అనుగ్రహాన్ని బలికి నేను ఇవ్వడం కోసం ఇదిగో ఈ రకంగా వచ్చి అతని అహంకారాన్ని పరిహరిస్తున్నాను బలి ఎందు ఆ అనుగ్రహం అతని ముందు లేకుండా ఇప్పుడు అనుగ్రహాన్ని అతనికి ఇవ్వడం కోసమే అతని ముందు వర్షించడం కోసమే నేను వచ్చినాను పేషదానమదైత్యామాగ్రణే అజయ్ మాయాం నాకు ఈ బలిని చూసుకుంటే చాలా ఆనందం కలుగుతోంది ఎందుకంటే ఇతడు ఈ క్షణం వరకు ఇంతకు ముందు క్షణం వరకు కూడా ముల్లోకాలకి అధిపతిగా ఉండేవాడు ఈ క్షణంలో ఒక్క క్షణంలో పరిస్థితి అంతా మారిపోయింది సర్వాన్ని కోల్పోయాడు అయినా కూడా అతని యాటిట్యూడ్ నేను గమనిస్తూ ఉన్నాను సీతన్నతి నమస్యతి చాలా కష్టపడుతూనే ఉన్నాడు కానీ చాలా లాస్ని పొందుతూనే ఉన్నాడు కానీ మోహాన్ని మాత్రం పొందలేదు ఎందుకని ఆ రాక్షసుని వటువు మీదకి ఈయన మీదకి అటాక్ వచ్చినట్లయితే ఆయన ఏ సలహా చెప్పాడు మీరు అటాక్ చేయకుండా ఆయన ఆయన నాకు guest whatever form he is ఆయన నాకు గెస్ట్ తర్వాత దేవతలు ఒకప్పుడు కష్టాలు అనుభవించారు ఇప్పుడు మనం కష్టాలు అనుభవిస్తున్నాం ఈ ups and downs they happen అని ఆ విధంగా చాలా పెద్ద మనిషి పెద్ద మనసు చూపించేది తప్పిస్తే కష్టంలో మోహాన్ని పొందలేదే అది చాలా గొప్ప లక్ష్యం చూడండి లోకంలో కష్టాల గురించి సరైన అవగాహన తక్కువగా ఉంటుంది జనులలో జనం ఏమనుకుంటారంటే భగవంతుడు కరుణిస్తే కష్టాలన్నింటినీ తీసిస్తాడని కష్టాలను తీసేయటమే ఈ పూజలకి ఈ సాధనలకి ఫలమని మనం అనుకుంటాం ఆ దృష్టికోణం సరికాదు సాధనకి ఫలం ఏమంటే కష్టాలని సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యము సాధనకి ఫలం ఆ విధంగా మనం గమనించాల్సి ఉంటుంది అక్కడికి అది కరెక్ట్ అవుతుంది అంచేతనే శ్రీకృష్ణుడు గీతలో మాట అంటాడు సోమృతత్వాయ కల్పతే వాడు మోక్షానికి అర్హుడు అమృతత్వం అంటే మోక్షం ఎవడు సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ సుఖ దుఃఖములలో సమానమైన మనోబలాన్ని ధైర్యాన్ని ఎవరు ప్రకటిస్తాడో వారు మోక్షాన్ని పొందుతాడు అని అంటారు చూడండి ఎక్కడా కూడా గీతలో ఈ యజ్ఞాలు చేస్తే ఈ పూజలు చేస్తే ఈ వ్రతాలు చేస్తే ఈ తపస్సులు చేస్తే వాడు మోక్షాన్ని పొందుతాడని అంటలేదు యజ్ఞాన తపకర్మ కార్యం నా త్యాజ్యం దాన్ని విడిచిపెట్టకు చెయ్యని అన్నాడు అంతేగాని నువ్వు అది చేసే నీకు మోక్షం వచ్చేస్తున్నా లేదు మరి మోక్షం ఎలా ఉంటుందంటాడు కొనే మోక్షానికి రూపం చెప్పు అంటే యెహేని అంటే యెహేని అంటే సః పురుష పురుష సభా సమ దుఃఖ సుఖం దీరం శుభృత్త్వాయత యం ఏతే ది సుఖ దుఃఖాదిని వల్వములు యం పుషం యం దీరం నవ్యతయంతి ఏ దీర్దికి భయాని కలిగించవో భయాంత భయం అంటే దుఃఖమో భయాలే కాదు భయవనథ సో భయభీతుని చేయవో దాన్ని ఇట్లా చేయవో ఎవరైతే ధైర్య శాస్త్రాలతో అలా కష్టాన్ని ఎదుర్కొని నిలబడతాడో వాడు సో అంతతో గత్వ ఆగే చెప్తారు అమృతత్వాలు so he will gain the moksha ఎందుకంటే తెలుసా ఆత్మజ్ఞానానికి కావలసిన ప్రైమరీ క్వాలిఫికేషన్ ని వాడు సంపాదించినారు అదిగో ఆ గీతలో చెప్పినటువంటి ఆ సమత్వము గీత సమత్వాన్ని బోధిస్తుంది అన్ని ద్వంద్వాలకి సమత్వాన్ని బోధిస్తుంది సమదుఃఖ సుఖ లాభాలాభౌ జయాజయౌ సో సమసిద్ధావసిద్ధౌ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ అని సర్వత్రా శ్రీకృష్ణుడు సమహ సమహ అని అదే మాటని పదే పదే చెప్తూ ఉంటాడు ఆ సమత్వము ఈ ఎందు ఈ బలి ఎందుకు కనపడేది కాబట్టి వీడు కృతార్థుడైపోయాడు అని ఆ విధంగా బలిని ప్రశంసిస్తున్నాడు దేశమే ప్రాపితం స్థానం దుష్ప్రాపమరీ ఇంతకీ దేవతలకి నేనేదో ఉద్ధరించానని ఎవరైనా అనుకుంటే పొరపాటు వీటికి నేను ఇవ్వబోయేది దేవతలు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నడూ పొందలేదు అది నేను ఇవ్వబోతున్నాను ఏమిస్తటంటే సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయ ఇప్పుడున్న ఇంద్రుడికి ఇంకా కర్మఫలం ఉంది so like Bali not going this way ఇప్పుడున్నవాడు వాడి ఇంద్ర పదవిని వాడిని పూర్తి చేయాలి ఈ మన్వంతరం అయిన తర్వాత సావర్ణి మన్వంతరం అని వస్తుంది ఆ సావర్ణి మన్వంతరంలో మన్వంతరం అనేది ఒక కాలం ఆ కాలఖండము సో ఆ సావర్ణ్య మనం ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము సో సాధారణ మన్వంతరంలో ఇతడు ఇంద్ర పదవిని పొందుతాడు ఇతడు బలి ఇంద్రుడు అవుతాడు కాబట్టి ఇంద్ర పదవి ఇతను వచ్చేస్తుంది అదే సందేహం లేదు అంతవరకు ఏం చేస్తాడో తెలుసిన అంతవరకు ఇతను పాత సుతల లోకంలో హాయిగా ఉంటాడు అంతేకాదండి యత్రాధయో వ్యాధయశ్చ క్రమస్కంధి పరాభవ ఆదులు మనో మనోవ్యాధులు కానీ శారీరక వ్యాధులు కానీ తర్వాత ఇతర పరాభవములు కానీ ఇతర మానస దుఃఖములు కానీ ఇవి ఏవి కూడా ఇతనికి ఉండవు మమేక్షయ నేను అతన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను అంతేకాదండి రక్షిష్యే స్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం పోయి బలి నీవు ఆ సుఖలోకానికి వెళ్ళు అక్కడ విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి దివ్య సుందర నగరం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది నువ్వు అక్కడ ఉండు ఇంద్రుడి యొక్క రాజ్యం ఇప్పుడు వారి కాలం అది లక్ష్యం ఫినిష్ వికమ్ ఇంద్ర లేక ఈ లోపల నువ్వు నాకు గురువు శీర్షమే నిజం అని నీ అహంకారాన్ని శిరస్సును సమర్పించడం అంటే అహంకారాన్ని సమర్పించడం అంచేతనే పాదాలు నమస్కారం చేసేప్పుడు శిరసా ఉండే అన్నారు శిరస్సు అహంకారాన్ని సూచన అంచేతే కొంతమంది ఇలా ఉంటారు అది పెద్ద అహంకారాన్ని సూచన సో ఎనీవే సో నేను నువ్వు నాకు శిరస్సును సమర్పించావంటే నీ అహంని నా ఎందుకు విలీనం చేసినావు నీవు కృతార్థుడవు నేను ఆ లోకానికి వస్తాను నీ ఇంటికి కాపలాదారుగా నేను అని బలి యొక్క వారపాలకుడుగా శ్రీ శ్రీ విష్ణువు సో సదా సన్నిహితం వీరం ప్రమాం ద్రక్ష్యతే భవాన్ నువ్వు అక్కడ మనం నేను నేను అక్కడ కలుసుకుంటాను నువ్వు వెళ్ళిపో అక్కడ ఇంకా అలా తల మీద శిరస్సు శిరస్సు మీద పాదం పెట్టగానే అడుగు వెళ్ళిపోతాను తొక్కేసేదంటారు తొక్కేయడం కాదు ఏం కాదు సో అడుగు వెళ్ళిపోతాడు నేను ఐ విల్ దే సదా సన్నిహితం వీరం తత్రమాం ద్రక్ష్యతే భవాన్ you will see me they అంటే అర్థం ఆయన కమింగ్ డౌన్ అక్కడ ద్వారపాలకుడుగా ఉంటాడు ఈయన ద్వారపాలకుడుగా ఉండడమే కాదు ఈయన ద్వార ఈయనతో వచ్చిన సమస్య ఏంటంటే ఈయన ద్వారపాలకుడుగా ఉంటే లక్ష్మీదేవి కూడా ఈయన పక్కనే చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆవిడ కూడా ఆయన గృహానికి ద్వారపాలికగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది బలి దగ్గర ఉంటుంది విష్ణువు బలి దగ్గర ఉంటాడు దేవతలకే ఉంది కల్పవృక్షమును నందనవనము వాళ్ళకి సో అంతే భాగ్యం బలి యొక్క భాగ్యం ఎత్తుంది వాచ అహో ప్రణామస్య కృత సముద్యమ ప్రపన్న భక్తార్థవిధౌ సమాహిత అహో ఆశ్చర్యము సో నీకు చేసిన ప్రణామము ఎంత మహిమ కలది సో నేను శిరస్సును నీకు అర్పించి ప్రణామం చేస్తే ఇంత ఫలం నాకు లభిస్తుందని నేను అనుకోలేదయా ఎల్లోకపాలై స్వతంత్రహోమరైరలబ్ధపోద్వ లోకపాలకులు ఇంద్రుడు వరుణుడు వీళ్ళెవరికి లభించని మహానుగ్రహాన్ని నీవు నాకు సమర్పించిన అసురే అర్పిత దేవతలకు ఇవ్వనటువంటి మహా అనుగ్రహాన్ని నాకు ఇచ్చావు సో అని అతను సంతోషించి సో ఆ ఇంద్రుడికి నమస్కారం బ్రహ్మ విష్ణువుకి నమస్కారం చేసి ఇచ్చుక్వా అది మానమ్య వివేశ సుఫలం ప్రీత మహానందంతో నేనేదో నష్టపోయానని ఏది కాకుండా చాలా ఆనందంతో సుఫలానికి వెళ్ళిపోతాను తర్వాత మరి అతని యజ్ఞం ఏమిటి అంటే యజ్ఞపురుషుడు శ్రీ మహావిష్ణువే నీ యజ్ఞ ఫలం నీకు పూర్తిగా లభించినది నీ యజ్ఞం పూర్ణమైనది ఇంకా దాంట్లో మళ్ళీ ఏమీ నువ్వు దాని గురించి చింత చేయకు నాకు దానం చేయడంతో ఆ యజ్ఞఫలం ఎప్పుడైతే శిరస్సుని సమర్పించేసినాడో యజ్ఞఫలం మీకు లభించేసినది సో ఏవంద్రాయ భగవాన్ ప్రత్యామీయత్వం పూరయత్వాదితే కామం అశాసత్ సకలం జగత్ సో ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఆదిత్య యొక్క కోరికను తీర్చినాడు ఇంద్రుడు తిరిగి తన రాజ్యాన్ని తాను పొంది ఆ ఇంద్రపదులను ఆయన నిర్వహించుకున్నాడు శ్రీ భగవాన్ వాచ వత్స ప్రహ్లాద ప్రతిదంతే ప్రయాది సుఫలాలయం అక్కడికి ఈ లోపల ప్రహ్లాదులు ఇచ్చేస్తాడు ఆయన కూడా వారప్రస్థంలో ఉన్నాడు సో ఏ ప్రహ్లాద కావాలి వాళ్ళిద్దరూ చేసి పాతాళం పోదంగా ఇక్కడ ఏం చేస్తావు మోదమానస్వ పౌత్రేణ వాతావరణం ఆయన సుఖంలో నీ పౌత్రుడు బలున్నాడు కదా వాళ్ళందరికీ కూడా నువ్వు అక్కడ కొడుగా ఉండు పైగా నాకు కూడా నీతో పాటు కొంత సెలవు తీసుకుని నీతో గడపాలని నాకు ఉన్నది నిత్యం ద్రష్టాసి మాంతత్ర నేను అక్కడే ఉంటాను సుఖంలో అతని ఆ బలి చక్రవర్తి ప్రసాదంలో నేను మకాన్ చేస్తాను గదా పాని అవస్థితం గదని పట్టుకుని నిలబడతాను ద్వారం దగ్గర నన్ను చూడాలనుకుంటే అక్కడికి వస్తే నేను సో అక్కడికి వచ్చేస్తే నువ్వు కూడా మన ఇద్దరం కలిసి కొంతకాలం ఉందాము అని అంటాను పురస్కృత్య దేవయానైన వామం లోకపాలయ దివన్యే బ్రహ్మణ చానుమోదిత సరే నీరు సుఖాన్ని అనుభవిస్తాడు సర్వమేతన్మయాఖ్యాతం భవత కురునందన గురుక్రమస్య చరితం పూర్ణామసమోచనం హే పరీక్షణ్ మహారాజా ఈ విధంగా నీకు వామనావతారాన్ని అంటని కూడా చెప్పాను ఎవరైతే ఆ ఉరుక్రమస్య చరితం పెద్ద పెద్ద అడుగులు వేసాడే మూడు అడుగులు ఆయన ఉరుక్రం అంత అడుగులు వేయగలిగాడంటే అనంత శక్తి సంపన్నుడు అని అర్థం పెద్ద అడుగులు వేస్తే కొంచెం పెద్ద బలం ఉన్నారని అర్థం మూడు అడుగుల్లో బ్రహ్మాండానంతని కొలిచే రెండు అడుగుల్లో మూడు కూడా కాదు కొలిచేయడం అంటే అనంత శక్తి సంపన్నుడు ఈ ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వారి పాపములు పోతాయి అధమోచనం వెళ్ళి వామనావతారకం చూస్తుంది we still have some time some interesting story నా భాగో నకదాపత్యం ఎన్న తద్భాకర కవి సో నాభావుడు అనే మహాత్ముడు ఉన్నాడు నభగుని యొక్క కుమారుడు ఈ నాభావుడు నాభావుడు చాలా ప్రఖ్యాతమైన వాడు ఎందుకంటే నాభావుని కుమారుడు అంబరీషుడు ఈ నాభావుడు ఏం సామాన్యుడు కాదు అంబరీషుడు లాంటి మహాత్మునికి జన్మనిచ్చిన తండ్రి తాను స్వయంగా మహాత్ముడు ఎందుకంటే లాభాలు ఏం చేశాడంటే గురుకులానికి వెళ్ళాడు ఆయనకి నలుగురు ముగ్గురు వాళ్ళు నలుగురు సోదరుడు నాలుగో కుమారుడు ఇతను సో మిగతా ముగ్గురు వాళ్ళు చదువుకునేదో చదువుకున్నారు వాపస్ వచ్చేసారు తండ్రి దగ్గరే ఉండి ఏదో వ్యవసాయం చేసుకుంటూ తండ్రికి తోడు చేదోడు వదుడుగా ఉన్నారు కానీ నాలుగో గురుకు ఏమన్నాడంటే నాన్నగారు నేను ఇంకా కొంత గదాధ్యయనము శాస్త్రాధ్యయనము గురుకులలో ఉండి చేసుకుంటాను అంటే తండ్రి చాలా ఆనందంగా వెళ్ళా నాన్న సరే గురుకులంలో అనేక సంవత్సరాలు అధ్యయనం చేస్తూ ఉండిపోయారు వీళ్ళు ఏం చేశారంటే ఆ తమ్ముడు లేని సమయంలో ఆస్తి పంపకం పెట్టారు నాన్నగారు మా ఆస్తి మాకు పంచివేయమన్నారు సరే పంచివేయమని ఆయన పంచినట్టుగా వీళ్ళు వినలేదు ఆయన సరే పంచుతాను నాలుగు ఐదు భాగాలు చేస్తాను నాలుగు భాగాలు చేస్తాను whatever it is so తమ్ముడు భాగం నా దగ్గర పెట్టి నేను తమ్ముడికి ఇస్తాను అంటే అదేం కుదరదండి తమ్ముడికి నేను తర్వాత ఇస్తానులేండి మూడు మూడు కింద డివైడ్ చేయండి అదేమిట్రా మూడేమిట్రా తప్పు కదరా అంటే మీరేం మాట్లాడకండి అన్నారు ఆయన పాపం పెద్దవాడు ఆయన నోరు నొక్కేసి సో ఆస్తిని మూడు ముక్కలు చేసేసాను తమ్ముడు మేము తర్వాత మూడు మేము ముగ్గురులోంచి కూడా మా వంతాయిలు అన్ని కలిపి వాడికి అని మీరేం చెప్తూ చేయకుండా అని వంతాయిలు వేసేసి ఆస్తిని తీసేసుకున్నాను సో ఈయన బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి వేదాధ్యయనం పూర్తి చేసి వాపసు వచ్చాడు వస్తే తండ్రి గారు ఓ మూల కూర్చున్నాను ఆయన ఇంటికి వెళ్ళి దండం పెట్టాడు సరే అన్న ఉద్యోగ వ్యవసాయాలు చేసుకుంటున్నారు వాళ్ళ కపలాలు వాళ్ళు చేస్తున్నారు సో తండ్రిని అడిగాడు ఏమిటి ఒకప్పుడు అంతా ఉమ్మడి కుటుంబం కింద ఉండేదే ఇప్పుడు ఇలా విడిపోయినట్టుంది వాటి పరిస్థితి ఏమిటి వేర్ టు ఐ స్టే అని అడిగాడు అడిగితే ఆయన అంటాడు తండ్రి భ్రాతరోభాంత మీ తమ్ముడు వాటాలు వేసుకున్నారా ఆస్తి పంచుకున్నారు కిమ్మహ్యం మరి నా వాటా ఏంటి అని వెళ్ళి అడిగాడు భజామ పితరంతవ నీ కూడా వాటా వేశాము నాన్నయ్య వాటిని నీవు ఆ టాకి వేసావు అని చెప్పారు <laughs> తల్లి లేదు తండ్రి ఒక్కడే ఉన్నాడు తండ్రి ప్రసక్తి లేదు తల్లి ప్రసక్తి లేదనమాట కాబట్టి తల్లి లేదని అనుకున్నాం కొన్ని మనం వర్కౌట్ చేసుకోవాలి ఇంకేదో పురాణాలు చూసి ఆ సమాచారం సంపాదించాం అంత ఓపిక నాకు లేక నేను చూడలేదు సో ఈ కథ శివపురాణంలో కూడా ఉంది అందుకోసం అలా అన్నాను శివపురాణంలో చూస్తే సమ్ ఇన్ఫర్మేషన్ పెడతాం ఈ కొంతమంది ఇలాంటి రీసెర్చ్ చేస్తారు ఆ ఓపిక చేస్తారు నాకంత అవకాశం లేదు సో తండ్రిని నీ వాటాకిచ్చాము అంటే నాభాగస్తు పుత్రం భారతం బ్రహ్మచారిణం అంటే అతను అబ్జెక్ట్ చేయడం తండ్రిని నాకు వాటాకి కాదు ఓకే లక్ష్మి స్వామి అంటే అప్పుడు తండ్రి అంటున్నాడు నాన్న వాళ్ళు అనార్యులుగా వాళ్ళు అన్యాయం చేశారు నీకు నన్ను ఇచ్చేవా నీకు సో అని అంటే అని నువ్వేం చింత చేయడం నువ్వు ఏమంటావో నేను ఎదురు చూస్తున్నాను సరే నా వాట తండ్రి గారు తండ్రి గారే నాకు వాట అను అని సంతోషం అని నువ్వు దెబ్బలాట పెట్టకుండా ఒప్పుకున్నావు నీ పెద్ద మనసుకు నేను సంతోషిస్తున్నాను మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు బరువు అని ఒకప్పుడు భ్రమపడే అవకాశం ఉంది పెద్దవాళ్ళు బరువు కాదు they are big asset only two conditions should be satisfied number one పెద్దవాళ్ళ విషయంలో పిల్లలకి అంటే యాక్టివ్గా ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి ఆదరము ఆ భక్తి శ్రద్ధలు ఉండాలి అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా విశాల హృదయాన్ని కలిగి ఉంటారు కోడల్ని పుత్రుగా చూడగలగాలి అల్లుణ్ణి కొడుకుగా చూడగలగాలి భాగద్వేషాలకు అతీతంగా పెద్దవాళ్ళు ఎదిగి సో ఆ అమ్మాయి తనను ఒక తల్లిగాను లేక తనను ఒక తండ్రిగాను భావించేటువంటి ఉన్నతమైన స్థాయికి పెద్దవాళ్ళు ఎదిగి తర్వాత వాళ్ళ జీవితంలో కనుక మోక్షము అనే పురుషార్థం ప్రవేశిస్తే వాళ్ళు కేవలము శరీరధారణ నిమిత్తమే భోగానుభవాన్ని చేస్తూ మిగిలిన సమయం అంతా కూడా ఈశ్వరారాధనలో గడుపుతూ సత్పురుషులతో స్వామి సంగతి శ్రవణం చేస్తుంటే అటువంటి వాళ్ళతో దెబ్బలాడాలని ఎవరో అనుకోండి ఈ రోజుల్లో ఏదో పూట భోజనం కోసం వెనకాడతానని నేను అనుకోను అలాంటి దుస్తుల గురించి నేనేం మాట్లాడను కాబట్టి they have to work it out based on love and affection not based on rights this is my right your right ఆ రకంగా వర్కౌట్ కాదు సో చూడండి నాకు తెలిసిన తోచిన ఒకటి అభిప్రాయం నేను అన్నాను సో పెద్దవాళ్ళు I somehow do not feel they are a burden they could be a great ఇక్కడ అభిప్రాయం అదే సరే నాన్నగారే మీ మీ వాటా మీరు ఆస్తులు తీసుకున్నారు కదా చెరువు పది ఎకరాలు ఓకే హ్యాబీ ఆ వాటా నాన్నగారే నాన్నగారిని తీసుకున్నాను తీసుకుంటే నాన్నగారు అంటున్నారు అదే నేను నీకు ఎకరాలు భూమి ఇవ్వలేదు కానీ కొంత విద్య నీకు ఇవ్వగలను అని ఎందుకంటే ఆయన విద్వాంసులు సో ఏమంటే ఒకప్పుడు నాలుగు దగ్గర ఓ వేల లక్షల రూపాయలు సొమ్ము ఉన్నవాడు బాగా ఉపకరిస్తాడా లేకపోతే కొంత జ్ఞానం ఉన్నవాడు బాగా ఉపకరిస్తాడా చాలా డిపెండ్స్ లక్ష రూపాయలు సొమ్ము ఇస్తే ఖర్చు అయిపోతుంది జ్ఞానం ఉందనుకోండి అది పది లక్షలు సంపాదించవచ్చు అంటే knowledge based industries so knowledge is more valuable than ready cash ఇది వచ్చి ఆ లాంగ్ రేంజ్ అవుట్లుక్ ఉండాలి పెద్ద మనస్సు ఉండాలి చిన్న మనస్సుతోటి ఎవరు ఏమి సాధించలేదు పెద్ద మనస్సు ఉండాలి ఆ పెద్ద మనస్సు ఈ నాభాగుడికి ఉన్నది ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే సరే తండ్రి తను కలిసి ఉంటున్నారు ఏదో వండుకుని ఉడకేస్తూ తింటాను తండ్రి ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ సమీపంలో అంగిరస అంగిరసంలోనే ఒక గ్రూప్ ఆఫ్ సేజెస్ వీళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు అంగిరస సప్తమాయన్న వేదాల్లో కూడా వర్ణించారు ఇది వైదిక కాక సో ఈ అంగిరసులు యజ్ఞం చేస్తున్నారు వాళ్ళకి ఆ సత్రయాగం చేస్తున్నారు వాళ్ళకి ఒక ఒక జ్ఞానము అంటే ఒక మంత్ర సముదాయం వాళ్ళకి అవసరం యజ్ఞంలో మంత్రాలు మంత్రాలన్నీ అవసరం ఉంటాయి అవసరం ఉంటాయి సో ఇప్పుడు నవగ్రహం నవగ్రహ స్తోత్రం లేదా నవగ్రహ హోమం చేయాలనుకోండి ఒక గ్రహము దానికేమో ఉపగ్రహము అలా ఉంటాయి ఇంకా సహిత గ్రహస్య అని వస్తుంది సో వాడి అభియాయులు ఇలాగ ప్రతిదానికో మంత్రం సో నవగ్రహ హోమం చేయాలంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు మంత్రాలు ఎన్నో నోటుకొచ్చుండాలి మనసు మంత్రాలు నవగ్రహ జపానికే ఇరవై ఏడు మంత్రాలు కావాలి అలాంటిది సత్రయాగానికి ఇరవై ఏడు వేల మంత్రాలు కావాలి దాంట్లో ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ మంత్రాస్ వచ్చిన మొనగాడు ఈయన అభావుడు నేను ఆ మంత్రాలు నీకు చెప్తాను నువ్వు వెళ్ళి వాళ్ళ హెల్ప్ చేయి ఆ తర్వాత ఏమవుతుందో నీకు సలహా చెప్తాను is giving a way out so అభిప్లవ పూర్వ మహద్భవతి పృష్ట్య షడహో భవతి అని ఇది సప్తసర్గ సుందరకాండ పారాయణ లాంటిది ఈ యజ్ఞం ఫస్ట్ డే అభిప్లవము అనే ఒక కర్మ చేస్తారు ఆ ఫస్ట్ డే నుంచి సిక్స్త్ డే పృష్ట్యము అనే కర్మ చేస్తారు మళ్ళీ సిక్స్త్ డేని మళ్ళీ ఫస్ట్ డే కింద లెక్కేసుకుని సెవెంత్ డేని ఫస్ట్ డే కింద లెక్కేసుకుని మళ్ళీ సిక్స్త్ డే అదే పుష్యం చేస్తారు ఈ రకంగా రెండు నెలలో మూడు నెలలో నడుస్తుంది ఈ పుష్యము అనేటువంటి చిన్న కర్మ అదో అరడజన్ సార్లు వస్తుంది ఓ డజన్ సార్లు ఎన్నో కొన్ని సార్లు వస్తుంది వచ్చినప్పుడల్లా వైశ్వదేవ సూక్తములు అవసరం పడతాయి ఆ సూక్తాలు వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు వెతుకుంటున్నారు అది వచ్చిన వాడిని నేను అక్కడనే నువ్వు నా దగ్గర కూర్చో మంత్రాలు వల్లించడం నీకు నాకు కొత్త ఏముంది నేను నీకు చెప్పేస్తాను నువ్వు వల్లించేసి ఒక రెండు రోజుల్లో చెప్పేస్తాను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భాగుడు కొడుకునండి నేను ఇప్పుడే నా భాగుడి దగ్గర కొంత శుశ్రూష చేసి వస్తున్నానని చెప్పు వాళ్ళు నిన్ను కౌగులించుకుని నేటి మీద పెట్టుకుంటారు దెన్ థింగ్స్ విల్ హ్యాపన్ అని తన జ్ఞానాన్ని ఇతనికి ఇస్తున్నాడు అసలు ఆ కొడుకులకే చెప్పుంది వాళ్ళు వాళ్ళు కనుక కొంచెం సౌమ్యంగా ఉండుంటారు కానీ వాళ్ళు ఎప్పుడైతే వాటాల మీద పడి ఈ రకంగా తప్పు చేశారో ఈ జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టాడు ఇది నా కోసం రిజర్వ్ చేసి పెట్టాడు తను చేకూరుతుంది న్యాయం ఏదో తాను చేశాడు సో స్వం సంశయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మన ఆ వైశ్వదేవ సూక్తాలు రెండు సూక్తాలు ఉన్నాయి అవి నువ్వు నేర్చేసుకొని నేర్పేశాను ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సప్రయాగం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చంద్రుడే యాగం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేప్పుడు ఆ యాగంలో మిగిలిన సాధన సాధన సామగ్రి అంతా ఉంటుంది ఎందుకంటే అన్నదానం అవి చేస్తూ ఉంటారు కొంత సామగ్రి మిగులుతుంది అలాగే యాగానికి తీసుకొచ్చినటువంటి అనేక వస్తు జాలము మిగులుతుంది అదంతా కూడా నీకు వచ్చేస్తారు నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఎందుకంటే ఈ వైశ్యదేవ సూక్తాలకి అటువంటి మనం ఉంది I know it you go head and do that అని ఆయన సలహా ఇస్తారు సరే ఇంకేమి ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు ఇతన్ని చూడగానే వాళ్ళు ఎత్తివి పెట్టుకున్నారు ఎవ్రీ సిక్స్త్ డే ఈ వైశ్వదేవ సూక్తాలను అతను చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు మహానందంగా సత్రయాగాన్ని పూర్తి చేసుకున్నారు వాళ్ళంత సామగ్రి జనం అంతా వాళ్ళకి ఇచ్చారు యజ్ఞంలో వాడుకోమని వాడినంత వాడారు చాలా ఉదాహరణగా భోజనాలు అవి పెట్టారు మిగిలినటువంటి సామగ్రిని ఇతనికి ఇచ్చేసి వాళ్ళు ఇతను ఆ సామగ్రిని బోళ్ళంత సంపద ఆ సంపద అంతా ఇతను తెచ్చుకురావడానికి సిద్ధపడుతున్నాడు సిద్ధపడుతుంటే ఈ లోపల అక్కడ పురుష కృష్ణ దర్శన ఒక నల్లటి పురుషుడు ఇక్కడ ఎవరూ లేడే అనుకునే లోపల అక్కడ ప్రత్యక్షం ఈ ఏ సందులోంచి వచ్చాడు ఈ నలటి పురుషుడు అనే తన కంగారు పడి లోపల ఓ పురుషుడు వచ్చాడు అతను మిత్రుడు సో అతను ఒక ధర్మాన్ని చెప్తున్నాడు ఏమనంటే ఏమయ్యా ఈ సా ఈ సామానంతా ఏదో నువ్వు సంచీల్లో పెడుతున్నట్టున్నావే పట్టుకెళ్ళాలనుకుంటున్నావా అంటే అవునండి మమేద ఋషిదత్తమితి ఇది నాకు ఆ మహర్షులు ఇచ్చే యజ్ఞంలో మిగిలిన సామాన్ నన్ను తీసుకోమన్నారు నేనేమో వాళ్ళకి సర్వీస్ చేశాను దానికి దక్షిణగా నాకు ఇచ్చారంటే అంటే ఆయన అన్నాడు చూడు నేను రుద్రుణ్ణి యజ్ఞంలో మిగిలిన అంతా రుద్రుడికి చెందుతుంది అని ఒక ధర్మం ఒకటి కాబట్టి మరి నీకు ఇచ్చారు వాళ్ళని నువ్వు అంటున్నావు నీకు ఇచ్చారు వాళ్ళు ప్రతిజ్ఞ చేసి నీకు దానం చేసి వెళ్ళారు నాకు రావాలని నేను అనుకుంటున్నాను ఓ పంచాన్న ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాలని బాగా తెలుసుకున్నవాడు మీ నాన్నగారు నాభాబు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను నీ సామాన్ ఏమేమో నేను ఇక్కడే ఉంటాను నువ్వు తొందరగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ రుద్రుడు వచ్చి ఇలా అంటున్నాడండి నాడంటారా రుద్రుడు అంటారా అని అడుగు నేనే అడగమన్నానని చెప్పి ఆయన ఏ తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారం చేస్తాను అని చెప్పాను ఇతనికి నచ్చింది సో నచ్చి వెంటనే తండ్రి గారి దగ్గరికి వచ్చేసాడు తండ్రి గారు ఆ యజ్ఞశాస్త్రం అంతా తెలుసున్నటువంటి మహాత్ముడు వచ్చేసాడు అంటే తండ్రి అంటాడు అవ్వవా నేను పొరపాటు చేశాను రాబాయ్ అది ఆయిందేనా రుద్రుడిదే అనవసర పుస్తకం అని ధర్మశాస్త్ర పుస్తకం చూసేది అది ఆయనదేనన్నా నీకు కాదు ఏదో వాళ్ళ ఆ ఋషులు నీ మీద ఉండే ప్రీతితో ఇచ్చేశారనుకో అసలు ఆయన కనుక కరెక్ట్ టైంకి వచ్చింటే ఆయనకి ఉండేవారు సో ఆయన ఏదో కొంత గడబడి చేశాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంక ఇప్పుడు ఆ వివరం అంతా ఎందుకు అదంతా మనం తమ్ముకోవడం అవసరం ఆ సామగ్రి ఆయనదే నువ్వు ఇచ్చేస్తారా మనం ఇంకేదో ప్లాన్ చేసుకుందాంలే అని అంటాడు తండ్రి అంటే ఇతను వెళ్ళి ఆ రుతుడు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అని తండ్రి అంటున్నాడు తస్మాత్ అసత్యన్న బ్రూయాత్ సరస్యాన్ని చాపది ఎంత కష్టం వచ్చినా కూడా తన మనం అసత్యం చెప్పకూడదురా ఎందుకు అదే శాస్త్రమే కరెక్ట్ నేను మర్చిపోయాను ఆ సంగతి అయిందేది వెళ్ళి ఇచ్చేస్తారా మనకు ఉన్నదాంతో మనం సంతోషపడదాం అని అంటాడు తండ్రి అంటే ఇతను వెళ్తాడు వెళ్తే రుద్రుడు వింటాడు ఇతను చెప్పింది విని మహానందాన్ని పొంది ఇదంతా నువ్వు తీసుకొని నేను నీకు ఇస్తున్నాను గృహాన ద్రవిణం దత్తం మత్ సత్ర పరివేష్టితం మత్ మయా దత్తం నీకు నేను ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు రుద్రో భగవాన్ సత్యవత్సర రుద్ర భగవాను సత్యం మీద ఉండే ప్రీతి ఇచ్చి వెళ్ళిపోతే ఆ సంపద అంతా మహా సంపద వీడి ఆస్తి పంపకంలో చేసిన దానికి పది రెట్లు సంపద వచ్చింది అదిగో అంతటి సత్యవాక్య నిష్ఠుడైన నాభాగుడి కొడుకు ఈ అంబరీషుడు నా భాగాదంబరీషో భూతు మహాభాగవత కృషి మహాభాగవతుడు మహాపుణ్యాత్ముడు అంటే మన టైం సెవెన్ థర్టీ కదా సో శీర్షుకోవాచ అంబరీష మహాభాగ సప్తద్వీపవతీ మహీం అవ్యయాంచ శ్రీయం లబ్ధ్వా విభవం చాతులం విభు సరే సో ఆ అంబరీషుడు ఆ సంపద బాగా పెరిగినది వాళ్ళకి అంబరీష్ మహారాజు అయినాడు భాగం నుంచి ఆ రాజ్యాన్నంతని కూడా తీసుకున్నాడు అతను ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్స్వప్నవత్స్తుతం విద్వాన్ విభవ నిర్వా నిర్వాణం తమో విశతి చూడండి ఒక సంపద ఉన్నది ఈ సంపద దాన్ని సరిగ్గా మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే దానితో పురుషార్థాన్ని సంపాదించవచ్చు పుణ్యం చేసుకోవచ్చు యజ్ఞయాగాలు చేసుకోవచ్చు తర్వాత సుఖాలను కూడా అనుభవించవచ్చు పిల్లలకి ఇవ్వచ్చు చాలా అభివృద్ధికి రావచ్చు వివేకవంతుడైతే అదే వివేకమే లేకపోయినట్లయితే ఆ సంపద వాటిని తమస్సులోకి నరకానికి తీసుకువెళ్ళిపోతుంది అని సో ఆ సంపద యొక్క ఒక లక్షణాన్ని సుఖమహర్షి చెప్తున్నాడు వాసుదేవే భగవతి తద్భక్తేషు సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం స్మృతం సో ఈ సత్యాన్ని ఎరిగి ప్రవర్తించేటువంటి మహాత్ముడు గొప్ప భగవద్భక్తుడు ఆ మనిషి మహారాజు ఆయన తన సంపదని లోష్టవత్ దాన్ని ఒక పరిస్థితి వచ్చేప్పటికీ అది మట్టిబిడ్డగా దాన్ని చూసేవాడు మట్టిబిడ్డకి అంటే ఎక్కువ విలువ దానికి ఇచ్చేవాడు కాదు అంతటి జ్ఞాని ఆ రకంగా శాస్త్రాల్లో వర్ణించారు సో శ్రీకృష్ణుడి గీతలో కూడా అంటాడు ఏమంటాడంటే రుణ లోష్టాశ్మవత్ అనేది అంటాడు లోష్ట సమలోష్టాశ్మకాంచన అంటే జ్ఞాని అయిన వారికి ఓ మట్టి బిడ్డన్నా లేకపోతే ఒక రాయి ముక్కన్నా ఒక బంగారపు విస్తకన్నా అన్నిటి ఎందు సమానమైన అభిప్రాయం ఉంటుంది దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఎక్కువ ఏమీ ఉండదు ఇది వెరీ ప్రాక్టికల్ థింగ్ సో ఆ రకంగా మహాత్ముల యొక్క జ్ఞానుల యొక్క పరిస్థితిని అలా వర్ణించి ఉన్నది సో దానికి అలాగంటే వాడి అంబరీష్ మహారాజ్ తన దగ్గర ఉన్న సంపదని ప్రజా కళ్యాణానికి వాసుదేవుని యొక్క ఆరాధనకు వాసుదేవ భక్తులకు సేవ చేయటానికి మాత్రమే వినియోగించుకున్నాడు కానీ దానిని తన స్వంతానికి వాడుకోవాలి అని అనుకోలేదు మహారాజా అయ్యుండి కూడా ఒక అత్యంత సింపుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ లోక రంజకంగా రాజ్యాన్ని చేసేవాడు సవై మన కృష్ణ పదారవిందయో ఆయన మనస్సుని శ్రీకృష్ణుని యొక్క పాదారవిందంలో నుండి మాత్రమే నిలిపి ఉంచేవాడు ఆ రకంగా సర్వేంద్రియములను కూడా ఈశ్వరారాధన కొరకే వినియోగించేవాడు అని ఇక్కడ కొత్త గారు ఏమంటారు చూడండి చిత్తంపు చిత్తంబు మధురిపు శ్రీపాదముల ఎంద అంటే ఎంద అంటే ఎందు పలుకులు హరి గుణ మంద కణములు విష్ణు మందిర మార్జనములంద అంటే విష్ణు మందిరాన్ని కొంచెం శుద్ధి చేసుకుని అక్కడ ఆసనం వేసుకుని కూర్చోవడం జపం చేసుకోవడం అందుకోసం ఈ కరములు వినియోగించేవాడే శ్రవములు హరికథా మంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద అంటే పాదములు ఉన్నందుకు ఆ ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడు కామంబు చక్రి కైంకర్యమంద ఇచ్చాశక్తి ఒకటి ఉన్నది కామన అన్నది డిజైరింగ్ ఇస్ ఎ ఫ్యాకల్టీ అదొక గొప్ప శక్తి దాన్ని సద్వినియోగం చేస్తే మంచిది అది design itself is not wrong properly channelized it can be very good also so చక్రి కైంకర్యమంద ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించుకోవాలి మరింత ధర్మాన్ని దానాన్ని చేసుకోవాలి మరింత సత్సంగాన్ని చేయాలి అని ఈ విధమైన కోరికలు ఉండేవి అది కూడా మంచి కామనం కదా ఆ విధంగా ఆ కామపురుషార్థాన్ని ఆయన ఒక సఫలం చేసుకునేవాడు సంగమచ్యుత జనతను సంగమంద జనత సుసంగమంద మనిషి ఇది social animal he wants society all the time అలాగే అతనికి కూడా ఆ లక్షణం తప్పేం కాదు కానీ ఆ సొసైటీ ఎటువంటిది కావాలి అని చూసుకోవాలి అతను ఎప్పుడు కూడా అత్యుత భక్తులు శ్రీకృష్ణ భక్తుల యొక్క సంఘాన్నే కోరుకునేవాడు ఆ రకంగా నలుగురితో కలిసి సరదాగా ఉండాలి అనే కోరికను ఆ విధంగా తీర్చుకునేవాడు గ్రాణమసురాది భక్తాంగ్రి కమలమంద అంటే ధ్యానేంద్రియానికి సాఫల్యం ఎలాగంటే శ్రీకృష్ణునికి ఆ గంధాన్ని సమర్పించి ఆ నిర్మాల్య గంధాన్ని తీసుకుని దాన్ని ఆధ్రానికి అబో చాలా బాగుండే అని తన శరీరానికి రాసుకుని ఆ సంతోషం ముందు శ్రీకృష్ణుడికి సమర్పించాలి ఆ రకంగానే ఘానేంద్రియ తర్పణం అంతేగాని తనే ఎంజాయ్ చేసేయటం అనే ప్రసక్తి లేదు సో మొత్తం మీద ఎంజాయ్మెంట్ ఇస్తే వయా ఈశ్వర అయితే కృతార్థుడు ఈశ్వరుడిని అది స్కిప్ చేసేసి డైరెక్ట్ గా అహం చేసుకుంటే వాడు ఇంద్రియ భోగ ఆలసుడైపోయి ప్రమాదంలో పడిపోతాడు సో రసన తులసీదళములంద శ్రీకృష్ణుడికి పూజ చేసి ఓ తులసీదళం తీసుకున్నాడు తులసి తీర్థముల రతులు పుణ్య సంగతులయంద అంటే ప్రీతి రతి అంటే ప్రీతి దేని ఎందు ప్రీతి అంటే పవిత్రమైన విషయముల ఎందు ప్రీతి ఆ రాజచంద్రమునకు అని దీనికి సరిగ్గా సంస్కృత శ్లోకం చదివితే నీకు ఇంత సరదాగా ఉండదు ఎందుకంటే ఆ రచన ఆ కవిత సౌందర్యం తెలుగు భాషలో ఉండే మాధుర్యం కూడా ఉన్నది స్వయం సదా కర్మ కలాపమాత్మన పరేతి యజ్ఞే భగవత్ చోక్షకే సర్వాత్మభావం విదధన్ సర్వాత్మభావం విదధన్ సకల ప్రాణుల ఎందు ఆత్మరూపంగా ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దర్శిస్తున్నటువంటి వాడే ఆయన చాలా జాగ్రత్తగా తండ్రి నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని పాలించారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న సంపద ఆ యజ్ఞంలో మిగిలిపోయిన సంపదే అతన్ని మహారాజ స్థాయికి తీసుకువెళ్ళింది నా భాగం చూసారు అది చాలా చిత్రమైన విషయం ఎనీవే ఈ జేష్వమేధై రథి యజ్ఞమీశ్వరం అశ్వమేధయాగం చేసేవాడు చేశాడు సో చాలా గొప్ప గొప్ప క్రతువులు ఎన్నో చేసి దేవతల్ని సంతోషపరిచి ఆ యజ్ఞమై విష్ణు యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినాడు తర్వాత ఆయన ఎప్పుడూ కూడా స్వర్గమును అపేక్షించి ఏ క్రతువును చేయలేదు స్వర్గోన ప్రాప్తితో సాధారణంగా మానవులు స్వర్గాది పుణ్య సుఖాలను అపేక్షించి ఏమో పుణ్యాలు చేస్తూ ఉంటారు ఆయన అదేమీ లేకుండా కేవలము ఒక కర్మను కర్తవ్య కర్మను అనే భావంతో చేసినట్టు కర్మయోగాన్ని అనుష్ఠించినారు స ఇత్థం భక్ష్యయోగేన తపోయుక్తేన పార్థివ సధర్మేణ హరిం ప్రీణన్ సర్వాన్ సంగాన్ శనైర్జహౌ ఈ విధంగా చక్కటి తపస్సుతో గొప్ప భక్తి యోగంతో ఆ పరమేశ్వరుని ఆరాధిస్తుంటే క్రమక్రమంగా అన్ని సంగములను జయించినాడు ధనమునందు అధికారమునందు దేహమునందు పుణ్యలోకములయందు ఇహలోక సౌఖ్యములయందు ఇలా అనేక సంగములతో మానవుడు బహుకుంటూ ఉంటాడు మనవుడు ఎక్కడెక్కడ ఆసక్తిని కలిగి ఉంటే అది ఒక హృదయంలో ఒక శల్యంగా తయారవుతుంది ఆసక్తి సో ఈ ఆసక్తులన్నింటితోటి మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆయన క్రమంగా ఈ సంఘములన్నిటినీ కూడా అతిక్రమించినాడు ఏ సంఘాలంటే స్యందన వాటి పంక్తిషు రథ గుర్రాలు అక్షయ్య వస్త్రాభరణాయుధాదిషు అనంత కోశేషు అంటే ట్రెషరీ అయితే మనీ ఇలాంటి వాటన్నిటి ఎందు కూడా సంఘాన్ని చేసినాడు విడిచిపెట్టినాడు తర్వాత బంధు బాంధవ్యముల ఎందు కూడా సరైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండేవాడు పారిరాధయుషం విష్ణం మహిష్యాతుల్యశీలయ ఆయనకు తగ్గ ఆవిడ ఆయన భార్య సాధారణంగా భారతీయ సంస్కృతిలో ఆ లోటు సాధారణంగా కనపడదు తుల్యశీలయ ఆవిడ కూడా ఇతనికి తగ్గట్టుగానే చాలా మహాపతివ్రతగా ఉండి ఆయన తోడుగా ఉండేది సో యుక్త సంవత్సరం హీరో దధార ద్వాదశీ వ్రతం మా పొద్దున్న ద్వాదశీ వ్రతం చెప్పుకున్నాం అది పన్నెండు రోజుల ద్వాదశీ వ్రతం ఇది సంవత్సరం ద్వాదశీ వ్రతం ద్వాదశీ వ్రతం అని పేరు ఏకాదశి ఉపవాసాలు దాంట్లో ఉన్న ముందు ఇప్పుడు చెప్పినట్టున్నాను దాంట్లో ఉన్న రహస్యం ఏమంటే ఆ వ్రతంలో ఏకాదశి ఉపవసించడం ఇంపార్టెంట్ కాదు ద్వాదశి నాడు ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేయడం ఇంపార్టెంట్ దానికి అంచేత ద్వాదశీ వ్రతం అని పేరు ఏకాదశి ఉపవాసం చేసేడు అంటే అది వ్రతం పూర్తవలేదు దాల్చినాడు తప్పనిసరిగా ఫాస్ట్ బ్రేక్ చేయాలి అదే దానికి ఏదో ముహూర్తం వ్యవస్థ ఉంది ఏవో ఇది గడిలేను అని గడియలేను సాయంత్రం పొద్దున్న తొమ్మిది లోపలనో పది లోపలనో నేను పెద్ద డీటెయిల్ కనుక్కోలేదు సో ఉద్యోగ ఉద్యాయులుగా తొమ్మిది లోపలనో పది లోపలనో కొంతమంది అయితే వైష్ణవులు బాగా చేస్తారు ఏదో ఆదికే చేసేస్తారు అనుకుంటా బ్రేక్ఫాస్ట్ సో మొత్తానికి ఎవరన్నారు ఆ ద్వాదశి పోకుండా పోయింది ద్వాదశి సాయంకాలం దాకా ఉంటుంది అలా కాదు ఒకప్పుడు అది ఇంకా ఇంకా సంథింగ్ మోర్ ఇస్తే మీరు అది కరెక్ట్ బట్ సంథింగ్ మోర్ ఇస్తే ఒకప్పుడు ద్వాదశి పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళిపోయినా ఇంకొకటి సాయంకాలం దాకా ఉంటుంది అలా కాదు that is one factor there are a few other factors must be మన ఎవరికైనా తెలుసున్న వాళ్ళని అడుగుదాము సో ద్వాదశి వ్రతము దాని పేరు ద్వాదశి వ్రతం దాంట్లో ద కల్మినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంచేతన ద్వాదశి ఆ ఘడియలు దాటకుండా మీరన్నట్లుగా that is a very important factor of course ఆ పారాణాన్ని అంటే భుజించడం చేయాల్సి ఉంటుంది అంటే కొద్దిగా ఆహారాన్ని మనం తయారు చేసుకుని దాన్ని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసి నోట్లో వేసేసుకుంటే అక్కడికి ఆ వ్రతం పుట్టి ఇది సంవత్సర కాలం ఆయన శ్రద్ధగా చేస్తున్నారు ఏకాదశి వ్రతాన్ని చాలా మంది చేస్తారు అదేం పెద్ద విశేషమేం కాదు చాలా అందమైన వ్రతం సో ఆయన చేసేవాడు వ్రతాంతే కార్తీక కార్తీకే మాసి రాత్రం సముపోషిత సో స్నాత కదాచిత్ కాళింగ్యాం హరిం మధువనే చేతు ఏకాదశి నాడు చక్కగా ఆ నదిలో స్నానం అది చేశాడు శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజ అది చేసుకున్నాడు సో ద్వాదశి నాడు తనతో పాటుగా ఇంకో నలుగురిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి ఆయన మహారాజు ఆయన తలుచుకుంటే లోటే ఉంది ఎంతో మంది మహాత్ముల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ముందు పెట్టేశాడు పెట్టేసి ఇంకా కొంచెం సమయం ఉంది తాను భుజిద్దాము అని అనుకుంటున్నాడు వాళ్ళు కూడా మీరు ఇంకా భుజించండి మహాత్మా చాలండి మాకు చాలా సేవ చేశారు మీరు కూడా తీసుకోండి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు వెళ్తూ ఉంటే ఈయన పారణాయ ఉపచక్రమే భోజన పారణము అంటారు కారణం అంటే భక్షణము ఇచ్చారు రోజు భక్షణమే కానీ దాన్ని పారణము అని అంటారు ఎందుకంటే పరమేశ్వరుని సేవారూపంగా చేసి భక్షణం కనుక దీనికి ప్రత్యేకమైన నామధేయము సో అదే సందర్భంలో దైవాత్మ దిష్ట్యా దైవం బాగుండకపోతే ఇలాగే అవుతుందంట అతిథి దుర్వాస దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు చూడండి మహర్షి అవ్వచ్చు గొప్ప తపస్యాలి అవ్వచ్చు కానీ అటువంటి వాడు కూడా క్రోధాన్ని జయించకపోతే చాలా ఇరుముల ఇరుముల పాలవుతాడు నెంబర్ వన్ కేవలము అద్భుతమైన తపస్సులు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆధ్యాత్మిక సంపద అంటారే మహాపుణ్యాన్ని సంపాదించినా ఇంకా రాగద్వేషాలు అలాగే ఉండే అవకాశం ఉన్నది that is another important part this is a different thing altogether ఏ పెద్ద పుణ్యాలు చేయకపోవచ్చు యజ్ఞాలు చేయకపోవచ్చు తీర్థయాత్రలు వ్రతాలు దానాలు ధర్మాలు చేయకపోవచ్చు కానీ రాగద్వేషాలకు అతీతంగా చాలా సింపుల్ గా బతికిస్తూ ఉండొచ్చు ఒకడు ఇంకొకడు మొత్తం ఈ లిస్టులో చెప్పిన యజ్ఞ యాగ దాన ధర్మ తపస్సు వ్రత తీర్థాటన క్షేత్రాటన అన్ని చేసేస్తాడు కానీ అహంకారము తర్వాత ఏమో కోపము ఇలాంటి దుర్లక్షణాలు కలిగి ఉంటుంది ఇట్ ఈస్ రాంగ్ ఈ first stage is better than the second తర్వాత ఇంకొకటి అది దాంట్లో ఉన్న దోషం ఎక్కడుందంటే మనము వేదాంత శాస్త్రము ఎస్పెషల్లీ భగవద్గీతని అధ్యయనం చేయనంత వరకు వాడు వంద అశ్వమేధ క్రతువులు చేసిన వాడైనా వాడి రాగద్వేషాలు డయం చూసుకోవాలి ఎందుకంటే అశ్వమేధము లేక యజ్ఞం చేసి కొద్ది వాడు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అది స్నాబిష్నెస్ డెవలప్ అయిపోతుంది తప్పించి వాడికి అహంకారం తగ్గదు అహంకారం తగ్గాలంటే శాస్త్రాన్ని దానికి తగ్గ శాస్త్రాన్ని అంటే మనస్సు బుద్ధి ఆత్మ వ్యక్తి జీవస్వరూపము అహం కర్త భక్త వీటినన్నిటినీ చర్చించేటువంటి శాస్త్రము ఒక మాటలో చెప్పాలంటే శ్రీమద్ భగవద్గీత అనిని శ్రవణం చేసి దాన్ని నేర్చుకుంటే అప్పుడు then he can have a correct path to go by అది దుర్వాత మహర్షికి లేదని మనం అనుకోవాలి అంతటి మహర్షి కూడా ఆ విధంగా ప్రవర్తించినాడు అంటే so these are the two important points so ఈయనే ఉంది ఈయన చాలా జ్ఞాని చాలా వినయ సంపన్నుడు భక్త భక్తుడు భక్తాగ్రేసుడు మహాభాగవతుడు ఆ వచ్చినటువంటి దుర్వాస మహర్షిని చాలా ప్రేమతో ఎదుర్కొని ఆయనకు ఆసనం ఇచ్చి ఆయనకి మంచి ఇచ్చి అన్ని ఇచ్చి అయ్యా ద్వాదశండి వేళ ఇంకేమి రండి పాలన చేద్దాం అని అంటాడు ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే దుర్వాసు కూడా ద్వాదశి వర్గంలోనే ఉండి ఉంటాడు సంథింగ్ లైక్ దట్ అని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ సరే ఈయన కూడా అయ్యో దానికే మహారాజ్యం సంతోషం ఇకపోతే నేను నెత్తి మీద రెండు నీళ్లు పోసుకుని వచ్చేస్తాను స్నానం చేసి వచ్చేస్తాను నదికి బయలుదేరాను ప్రతినంద్యసరద్యాజ్ఞాం కర్తుమావశ్యకం గత నిమమధ్య బృహధ్యాయం కాళిందీ సలిలేషు సో పవిత్రమైనటువంటి యమునా స్నానం మునక వేసి అక్కడ సంధ్యావనం చేసుకోబోతున్నాను పోనీ సన్యాసం పదిసార్లుగా అయితే చేయొచ్చు కదా నూట ఎనిమిది సార్లు ఎందుకు చేయాలి నేను నూట ఎనిమిది చేస్తే కానీ భోజనం చేయాలి అదో అహంకారం అహంకారాలు ఎలా ఉంటాయి